ఎనభై ఐదు బా ఒక యాభై సంవత్సరాల క్రితం కనుక నాకు ముప్పై ఐదు ఉన్నప్పుడు ఉంటే నీకుంటే బాగుండు ఇప్పుడు నేనేమైపోవాలా నీకు శృతి మందిలో ఉండి నేను అప్పుడు చెప్పు ఇప్పుడు నాకు ఎనభై ఐదు నాకు ఇష్టం లేదు నేను యాభై మీకు మీ దృష్టిలో నా దృష్టిలో నేను ముప్పై అంతే ఆ అంతే అంతే అట్లాగే ఉండాలి మీరు కూడా అట్లాగే ఉండండి అర్థమవుతుంది కాబట్టి ఒకవేళ ఏజ్ అయిపోయిందని <laughs> ఇప్పుడు ముసలాళ్ళు అంటే ఎంత బాగా నవ్వుతున్నారు తెలుసా ఇప్పుడు కుర్చీలో కూర్చున్నాడుతో సహా they are very this is the thing ఎక్కడ మనకు బాధ కలుగుతా ఉంటుందో దాన్ని ఆనందంగా మార్చుకోవాలి ఆయన ఇంకేమి లేదు ఏంటో తెలుసా ఇప్పుడు ఆ వాళ్ళేమనుకోవాలి అయ్యో మనకు ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం గనక స్వామిజీ ఉండి ఇదంతా ఉండి మనం అప్పుడు గనక వినేసి ఉంటే ఈ వేళకు మనం కూడా రవణ మనుషులు అయిపోయి బట్టలు అవసరమే లేకుండా ఒక చిన్న గోపీన ఉంటే సరిపోయింది హాయిగా ఉండేవాళ్ళం ఆనందంగా నేను అది కాదు మనం ఆలోచించాలి అది కాదు ఆలోచించాలి ఇప్పుడు అట్లాంటి ఉండదు అనుకోండి ఏం ఆలోచించాలో తెలుసా పోయింది ఎలాగో పోయింది అట్లాగే ఇది కూడా పోయి ఉండేది అస్సలు లేదు కాబట్టి మనతో కూడా ఉండి ఈ మాత్రం అవకాశానికి లేకుండా జారిపోయిన వాళ్ళు ఉన్నారు మనతో కలిసి చదువుకున్న వాళ్ళు మన ఏజ్ వాళ్ళంతా కూడా పోయారు కనీసం ఇప్పుడైనా సరే మనకి ఈ భాగ్యం వచ్చింది కనుక ఇప్పుడు ఇంకా బాగా ఉపయోగించుకుంటాం మనం ఎందుకని ఇప్పుడు యవనంలో వాళ్ళు ఎంతమంది ఉపయోగించుకుంటా ఉన్నారు అది ఎట్లా మళ్ళీ టీవీలు వెనక పరిగెత్తున్నారు కానీ ఏదేదో వెనక పరిగెత్తున్నారు పిజ్జాలు వెనక పరిగెత్తున్నారు కానీ ఎవరు దీని వైపు తిరిగి చూచేవాళ్ళు ఎవరు కాబట్టి మన మనసు దీని మీదకి వచ్చింది గనక ఏం జరిగింది అనేది మనకు అనవసరం జరగవలసింది ఏదో జరిగిపోయింది దానికి నేను బాధ్యుని కాదు అహం అకర్త ప్రారంభానికి ఏది జరగాలని జరిగిపోయింది ఇప్పుడు పురుషార్థం మన చేతిలో ఉంది ఒక అవకాశం వచ్చింది శాస్త్రం వచ్చింది సత్యంచ స్వాధ్యాయ ప్రవచనేచ శాస్త్రాధ్యయనం నో ఎందుకు దీన్ని స్ట్రెస్ చేస్తున్నానంటే అవన్నీ మీకు నేను చెప్పినయే వృతం దమం శమం ఇవన్నీ చెప్తూ వచ్చింది ఇది ఒక్కటే మీరు బాగా అర్థం చేసుకోవాలి శాస్త్రం శాస్త్రం శాస్త్రం ఎందుకంటే ఈ ఒక్క పదాన్ని దాటిపోవడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు <laughs> నాకు శాస్త్రం మీద ఉన్నంత ప్రేమ ఇంకొక దాని మీద లేదు మీరు ఎప్పుడు చూస్తున్నది అది ఇప్పుడు దొరికింది కనుక నాకు దాని మీద నుంచి ముందుకు పోవాలంటే ఇష్టం లేదు కారణం ఏంటి జీవితానికి వెలుగునిచ్చేది శాస్త్రం శాస్త్రాధ్యయనం అధ్యయనం ఏమన్నా తెలుసా శాస్త్రం శాస్త్రాన్ని గురించి శాస్త్రాన్ని గురించి శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా శాసనాత్ శంసనాత్ సీ దట్ వర్డ్స్ శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్రం అది శాస్త్రం అంటే ఏంటంటే శాసనాత్ శంసనాథ్ ఇది శాస్త్రం దీంట్లో ఈ రెండు ఉంటాయి ప్రధానంగా ఈ రెండు ఉంటాయి ఈ రెండు ఇప్పుడు జరుగుతూ ఉండేది శాసనాత్ శాసనం చేసేది ఎవరు రాజు ప్రభు ప్రభు శాసనం చేసిన తర్వాత ఉల్లంఘించే ప్రశ్న లేదు శిక్షకు గురవుతారు శిక్షార్హులు అవుతారు కనుక ఒక ప్రభు రాజు శాసనం చేసిన తర్వాత ప్రజలందరూ కూడాను ఆ శాసనాన్ని ఏ విధంగా అయితే ఉల్లంఘించకుండా అనుసరిస్తారో శాస్త్రం కూడాను శాసనాత్ నిన్ను శాసిస్తూ ఉంది <laughs> నా ఫ్రీడమ్ అయిపోతుందని ఆలోచించబాకండి అది బ్యాడ్ థింకింగ్ అది అర్థమవుతుంది నో చెప్తాను శాసనాత్ నిన్ను శాసిస్తూ ఉంది ఏమని శాసిస్తూ ఉంది do that don't do this finish ఇది విధి నిషేధాలు అది శాసనం నువ్వు అది చీ ఇది చీకు విధి నిషేధాలని శాసనం చేసి చెప్పడం నైనా ఇలా ఉంటే బాగుంటావు ఇలా ఉంటే బాగుండవు నువ్వు బాగుండాలనే కోరుకుంటూ ఉన్నావు ఎలా బాగుండాలో నీకు తెలియడం లేదు కాబట్టి నేను చెప్తున్నాను విను ఇలా ఉండడం వల్లనే నువ్వు బాగుంటావు ఇలా ఉండడం వల్లనే నువ్వు ఆనందంగా ఉంటావు ఇలా ఉండడం వల్లనే నువ్వు సుఖంగా ఉంటావు ఇట్లా ఉంటే మాత్రం ఇది సుఖమని నువ్వు అనుకున్నా కూడాను సుఖపడలేవు ఎప్పుడు ఇట్లా ఉంటే మాత్రం ఇది హాయిగా ఉందని నువ్వు అనుకున్నా అది దుఃఖానికి గురి చేస్తుంది కాబట్టి ఇది చెయ్యి ఇది విధి అది నిషేధం విధి నిషేధాలు డూసు డోంట్స్ వీటిని సమగ్రంగా అందిస్తూ పోద్ది పైగా ఊరికి అందించడం కాదు ఇప్పుడు చెప్తూ ఉన్నా కదా సత్యం వదా చూడు తమాష చూసారా శాసనం నువ్వు సత్యమే బలకాలి ధర్మం చరా నువ్వు ధర్మంగా చరించాలి శాసనం ఇది ఎవరికోసం నీకోసం నీకోసం సరేనా కనుక ఇది శాసనాత్ ఫస్ట్ ఇది రెండోది శంసనాత్ అనేటువంటిది ఏంటో తెలుసా శంసనం వ్యక్తం కాకుండా అవ్యక్త గుప్తంగా గుహ్యంగా ఉండేటువంటి విషయాల్ని వ్యక్తం చేసి వెలికి తెచ్చి అందించడం శంసనం అవ్యక్తంగా ఉండేటువంటి విషయాల్ని వ్యక్తం చేయడం ఇది శంసనం నువ్వు ఏదైతే చేయాలనో అది చెయ్యి అని చెప్పడం శాసనం డిఫరెన్స్ బాగా అర్థం చేసుకో ఇప్పటి వరకు మనం చూసిన దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది రెండు పదాలు కర్మకాండ శాసనం జ్ఞానకాండ సంసం సత్యం జ్ఞానం అనందం బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ నేహ నానాస్తి కించన తత్వమసి సదేవ సౌమ్యేదమగ్రాసీత ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఇవంతా ఏంటివి ఎవరికి అర్థమవుతాయి ఇది తత్వమసి తత్ త్వం అసి ఎవరికి అర్థం కావాలని ఇది కానీ ఆ మూడు పదాలను తీసుకొని గురువు వివరిస్తూ పోతూ ఉంటే మనం ఎంతో అర్థం చేసుకుంటూ పోతాం అరే రే రే ఇన్ని విషయాలు ఇందులో ఉండాయా ఇదేంటో తెలుసా అవ్యక్తంగా ఉంది ఆ పదాల్లో అవ్యక్తంగా నిగూఢంగా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఓం తద్ బ్రహ్మ ఓం చూసారా ఓం తద్ బ్రహ్మ అని అనేటప్పటికి అయిపోయింది దగం సర్వం <laughs> ఎంత మాట్లాడుకున్నాం దాని గురించి ఓం తద్ బ్రహ్మ ఓం ఇతి ఇదగం సర్వం ఇదం సర్వం ఓం ప్రణవం కాబట్టి ఇది ప్రణవము అనేటువంటి మాట ఇది ఓంకారము అనే ఒక ఓం అనే ఒక మాట ఇస్తే స్వయమాత్మ చతుష్పాద అంటూ బయలుదేరుతున్నాం అంటే అవ్యక్తంగా అంత నిగూఢమైనటువంటి జ్ఞానం ఆ పదాల్లో ఉంది అంత నిగూఢమైనటువంటి జ్ఞానాన్ని చక్కగా వ్యక్తం చేస్తూ పోయేటువంటిది శాస్త్రం ఇంకెక్కడ లేదు ఈ ప్రపంచంలో మన శాస్త్రం తప్ప శాస్త్రాధ్యయనము అంటే వేదాధ్యయనం అనే అర్థం దట్ మీన్స్ స్మృతులు కాదని కాదు పురాణాలు కాదని కాదు అవన్నీ ఒకటే నా దృష్టిలో కాబట్టి సనాతన ధర్మంలో ఆర్ష విజ్ఞానం ఏ జ్ఞానాన్ని అయితే మనకు అందిస్తూ ఉందో నా దృష్టిలో శాస్త్రం అంటే ఇదే ఇంకొకటి శాస్త్రం కానే కాదు ఇంకా ఇంతకన్నా గొప్ప అయితే ఉండొచ్చు నా దృష్టిలో శాస్త్రం అంటే ఇదే శాసనాత్ శంసనాథ్ ఆ శాసనాత్ అనేది మాత్రం ఇతర మతాల్లో కూడా ఉంది శంసనాథ్ లేదు అది తమాషా శాసనం ఉంది లవ్ దై నైబరాస్ దై సల్ శాసనం శంసనం ఏది సార్ ఆ లోకం పో ఈ లోకం పో ఏ శోకం సార్ ఇది ఏది ఏది జ్ఞానం ఏది శంసనం ఎక్కడా అవ్యక్తమైనటువంటి విషయాలు తీసుకొచ్చే పరిస్థితి ఏది కాబట్టి ఈ శాసనం శంసనం రెండు జరుగుతూ ఉంది గనక శాస్త్రం కనుక దీన్ని ఎట్టి పరిస్థితుల్లో న ప్రమదితవ్యం వదిలిపెట్టడానికి అవకాశమే లేదు స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం ఎందుకని కర్మకాండ జ్ఞానకాండ కర్మకాండేమో శాసనం జ్ఞానకాండేమో శంసనం బాగా మీకు ఇది మర్చిపోకుండా ఉండాలంటే స్టేషన్ మాస్టర్ అర్థమవుతుందా రైల్వే స్టేషన్ మాస్టర్ ఇటు పచ్చ జెండా అచ్చా సరేనా రెండు ఎర్ర జెండా ఊపాడు అనుకోండి డోంట్ డు దాట్ పచ్చ జెండా ఊపాడు అనుకోండి చేయొచ్చని పోవచ్చని అర్థం బాగా పచ్చ జెండా ఊపేశాడు అనుకోండి వెనకండ ఆగో ఆగక్కడ ఆగక్కడ ముందుకు పోకో రెడ్ రెడ్ ఫ్లాగ్ ఎర్ర జెండా ఎందుకని విధి నిషేధాలు అర్థమవుతుంది పచ్చ జెండా ఊపేశాడనుకో బ్రహ్మ విధాపునోతి పరం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆనందం వెళ్ళి స్టార్ట్ అయిపోయిందని అర్థం అర్థమైంది ఆ తర్వాత పోతూ ఉండడమే పోతూ ఉండడమే అంతవరకు ఏదైతే జెండా ఊగిందో ఎర్ర జెండా అది ఇంకా మళ్ళీ కనపడనే కనపడదు సార్ నువ్వెంతసేపు చూసిన పచ్చ జెండానే ఎందుకో తెలుసా ఆపింది నిన్ను ఒక దశలో నువ్వు పోయే మార్గం మంచిది కాదు అట్లా పోవద్దు అని ఆపేసింది తర్వాత ఈ మార్గంలో పోయిన ఊపింది ఇంకా ఆపే ప్రశ్న లేదు పో నేరుగా పో ఒరే పో నేరు పో అర్థమవుతుంది ఇది కాక ఇప్పుడు ఆ పచ్చ జెండా ఏమైంది ఊపేవాడేవాడు ఊపేవాడు అంతా నిలిచిపోయారు అంతే నువ్వు పోతా ఉండడం అంతే కాబట్టి కర్మకాండ వచ్చి నిన్ను ఒక దగ్గర అది ఆగిపోతుంది అంతే ఆ తర్వాత నీతో రాలేదు నువ్వు వెళ్ళిపోతావు అంతే కాబట్టి అంతఃకరణ శుద్ధి వరకు అంతఃకరణ నైశల్యం వరకు నువ్వు నీకు ఉపయోగపడుతూ ఉంది ఆ తర్వాత శంసన్నం బాగా అర్థం చేసుకోండి శంసన్నం అక్కడ నీకు జ్ఞాపకం చేయడం నీ స్వరూపాన్ని నీకు జ్ఞాపకం చేయడం జ్ఞాపకం హి శాస్త్రం నతు కారకం ఇది ఇంకా అక్కడ చేసేది ఏమి లేదు జ్ఞాపకం హి శాస్త్రం శంకర భాష్యం జ్ఞాపకం హి శాస్త్రం నత్తు కారకం ఇతే ఇక నీ దగ్గర ఏమి లేదు చేసేదంతా కూడా అయిపోయింది ఈ దశలోనే జరగాలి ఏది జరిగినా కూడాను ఇంకా ఆ తర్వాత శాసనం కాదు శంసనమే అర్థమవుతుంది కాబట్టి చేసేది ఇది శాసనాత్ శంసనాత్ కాబట్టి శస్త్రం పట్టుకోవడం ఎవరు అర్జునుడు శస్త్రం పట్టుకొని అర్జునుడు వస్తే కృష్ణుడు ఏం చేశాడు తెలుసా దాన్ని పడేసేటట్టు చేసి శస్త్రం కాదు నీకు కావాల్సింది శాస్త్రం అంటే గాంధీవం సంసతే హస్తాత్ ఎందుకని వాళ్ళు ఎదురుగా పోయి గనక నిలబెట్టక భీష్మ భీష్మద్రోణుల ఎదుట గనక రథం నిలబెట్టకుండా ఉంటే యుద్ధం చేసి ఉండేవాడు ఆ పరిస్థితి తీసుకొని వచ్చి పెట్టి <laughs> నాయన చూడు బాగా చూడు పార్థ సమవేతాన్ సమవేతాను కురునితి పశ్చ చూడు అని చెప్పి తీరా గాంధీవం సంసతే హస్తాత్ నేను గండివని కూడా పట్టుకోలేకపోతున్నానంటే అప్పుడు ప్రహసన్నివ స్టార్ట్ చేసినట్టు నవ్వుతూ నాకు కావాల్సింది ఇదేనండి నువ్వు నీరసం కావడమే కావాలి నువ్వు నువ్వు మహాశక్తివంతంగా పరిగెత్తుతా ఉండవు దెబ్బతింటావు జాగ్రత్త అది అడా ఎందుకని అది ఉపయోగం లేదు అది కాదు పోవాల్సింది కాబట్టి అనవసరమైనటువంటి విషయాల్లోకి శక్తివంతంగా పరిగెత్తడం కన్నా నీరసంగా పరిగెత్తలేకుండా పడుండడం మంచిది పాపభూయిష్టమైనటువంటి కార్యాల్లో చొచ్చుకొని పరిగెత్తడం కన్నా పాపం చేయకుండా పడి ఉండడం మంచిది ఆ తర్వాత చేయాలన్నా లేదా యుద్ధం పర్వాలేదు ఎందుకని ఇంకేమంటది నేను ఇస్తాను కదా జ్ఞానం నీకు <laughs> నేను చేసిళ్ళా నాకన్నా ఏం చేస్తావు నువ్వు తస్యకర్తారం కర్తారం అపి మాం విద్యకర్తారం అవ్యయం అబ్బా కర్తారం అపి మాం నేను ఈ జగత్తుకంతా కర్తనయ్యా నువ్వేంది చోట గర్ గర్ ఏందే నీ గర్ గర్ గురుగురు ఇంత ఇల్లు నీదే దాన్ని ఎత్తుకొని మాట్లాడతావా నా ఇల్లు ఎంత పెద్దది చూడు ఇదంతా ఎవడు సృష్టించాడంటావు ఎంతమంది పిల్లలు నువ్వెంతమందిని కన్నావు నేను ఎంతమందిని కన్నాను చూసుకో నీకు ఐదు మంది పిల్లలు కలిస్తే ఆ రోజులు ఏడుస్తున్నావు నేను చూడు ఎంత పెద్ద విశ్వం అందరూ నా బిడ్డలే అమృతశపుత్రాహ నా బిడ్డలు వీళ్ళంతా కూడాను కానీ ఎక్కడైనా సరే నేను ఇది కర్తని జగత్ కారణం బ్రహ్మ నేనే కర్త ఓకే కానీ విద్యకర్తారం అవ్యయం తస్య కర్తారం అపి మాం తస్య మాం కర్తారం అపి నేను కర్త అయినా విద్ధి తెలుసుకో ఏమని అకర్తారం అవ్యయం నేను అవ్యయమైనటువంటి కర్తని నాకేమి అకర్తని నేను అవ్యయమైనటువంటి వాడు అదాడ కర్తలు రెండు రకాలు అవ్యయ కర్తలు చెప్తాను వస్తుంది ఇక్కడ వస్తుంది లేండి చెప్తాను అర్థమవుతుంది కాబట్టి నేను కర్మ చేస్తున్నా నువ్వు కర్మ చేస్తున్నా నన్ను బంధించడం నిన్ను బంధిస్తూ ఉంది కాబట్టి కర్మలు చేసినా కర్మలకు అంటకుండా పద్మపత్రం ఇవ అంబస కాబట్టి తమరాకు మీద నీటి పొట్టి ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా కర్మల్లో ఉంటూ కర్మలు చేస్తూ ఉండాలి నేను చేసిన దానికన్నా ఎవరు చేయగలరు కర్మలు చెప్పు ఎన్ని వెన్నకొండలు దించిపెట్టాను అదంతా కర్మ కాదండి ఎన్ని దొంగతనాలు చిన్నయ్య గోకులంలో నేను చేసింది ఏ అర్జున ఒక్కటి కూడా నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ మాం కర్మాణి లింపంతి నా ఆ కర్మలు నన్ను అట్టుకు అంటుకోలేవు ముట్టుకోలేవు ఎందుకో తెలుసా మే కర్మ ఫలే స్పృహ నా నాకు కర్మ ఫలాల మీద దృష్టి లేదు ఎందుకని ఆ కర్మ ఫలాల యొక్క ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలాలకు ఫలాలకు ఫలాలకు ఫలమైనటువంటి వాడిని నేనై ఉన్నాను కనుక ఓకే కాబట్టి శస్త్రం పట్టుకొని అర్జునుడు వచ్చాడు కర్మకాండకి స్వామి దాన్ని మెల్లగా జ్ఞానానికి దిప్పాడు శస్త్రాన్ని పడేసి శాస్త్రాన్ని చేతికిచ్చాడు ఎందుకో తెలుసా అర్హుడై ఉండాడు గనక అది కూడా అది కూడా ప్రధానమైన విషయం చాలా మంది ఉండారు అక్కడ ధర్మరాజు కూడా ఇవ్వలేదు అది తమాషా ధర్మరాజు సరిపోడు ధర్మరాజు కూడా సరిపోడు భగవద్గీతను వినడానికి ఎందుకని ఆఫ్టర్ థాట్ కలిగిన వాడు ధర్మరాజు ఇంతకుముందు నేను చెప్పున్నా కిం సాధునాకరవం కిం పాపమకరవం అది ఇది ధర్మరాజు వ్యవహారం కనుక యుద్ధం అంతా అయిపోయిన తర్వాత కూర్చొని ఏడుస్తూ మొదలుపెట్టాడు ఒకసారి యుద్ధం అయిపోయింది అంతా అయిపోయింది వాళ్ళంతా పోవాల్సిన అంతా పోయారు దుర్యోధనులతో సహా వెళ్ళిపోయారు ఎవరు మిగల శేషం కూడా ఎవరు లేరు వాళ్ళ లగేజ్ అంతా కూడా వెళ్ళిపోయింది ఆ తర్వాత కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు ఎందుకని రాజ్యం అయితే బాగుంది ధర్మ చతుష్పాదాలతో నడుస్తుంది నేను చక్కగా పరిపాలిస్తానని అందరూ అనుకున్నారు కానీ మా బ్రదర్ దుర్యోధనుడు ఉంటే బాగుండేది కర్ణుడు కూడా ఉంటే బాగుండేది ఇది ఆఫ్టర్ థాట్ ఇది గతకాల సేతు బంధనం నీరంతా వెళ్లిపోయిన తర్వాత సేతువు నిర్మించడం కానీ అర్జునుడు forethought very very important forethought ఎందుకో తెలుసా అసలు నో రాజ్యన గోవింద ముందు ఆ ప్రశ్న ముందు ఆ ప్రశ్న జరిగిపోయిన తర్వాత ఇది జరిగిపోయింది అది జరిగిపోయిందని ఏడవడం కాదు జరగబోయే ముందు ఏం చేయాలని ఆలోచించడం ఎక్స్క్యూజెస్ లేవు వేదాంతంలో ముందే ఆలోచించాలి ఏ పని కూడా ఇది ఏ విధంగా చేసుకుంటే బాగుండు ఎందుకని ఒకవేళ నీకు తెలియకపోతే నీకు తెలియజేయడానికి శాస్త్రం ఉంది సార్ శాస్త్రం ఉంది శాస్త్రాన్ని ముందు పెట్టుకోవాలి శాస్త్ర దీపాన్ని ముందు పెట్టుకొని బ్రతుకు పుస్తకాన్ని చదువుకుంటూ పోవాలి అందంగా ఉంటుంది కాబట్టి బ్రతుకనేటువంటి గ్రంథాన్ని చదవాలి అంటే పూర్వం ఎట్లాగైతే మనం దీపాలు వెలిగించుకొని పెట్టుకొని వాటి ముందు కూర్చొని చదువుకుంటూ ఉన్నామో ఈ రోజు ఎట్లాగైతే ఓ స్విచ్ ఆన్ చేసి ఆ లైట్ ముందు కూర్చొని చదువుకుంటూ ఉన్నామో అట్లాగే ఇక్కడ కూడా నువ్వు శాస్త్రమైనటువంటి దీపం పెట్టుకోవాలి ఆ శాస్త్ర దీపం వెలుగుతూ ఉంటుంది దాంట్లో మన బ్రతుకును మనం చదువుకుంటూ పోవాలి ఇది కాబట్టి ఋతంచ స్వాధ్యాయ ప్రవచనేచ సత్యం స్వాధ్యాయ ప్రవచనేచ తపశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ तमच्च स्वाध्याय प्रवचने शमच्च स्वाध्याय प्रवचने अग्नयच्च स्वाध्याय प्रवचने अग्निहोत्रंच स्वाध्याय प्रवचने ప్రజాతిశ్చ స్వాధ్యాయ ప్రవచనే సత్యమితి సత్యవచారాధీతర తప ఇది తపో నిత్య పౌరుసిష్టి స్వాధ్యాయ ప్రవచనే ఏ వేతి నాకోమౌద్గల్య తద్ధిత్తపస్తద్ధిత్తపః ఋతం చ స్వాధ్యాయ ప్రవచనేచ కాబట్టి ఋతం సత్యం ఈ రెండు తెలుసుకున్నాం మనం కాబట్టి యథాశాస్త్రం యథా కర్తవ్యం ఏదైతే ఉందో అది ఋతం కాబట్టి త్రికరణ శుద్ధిగా జీవించడం అనేటువంటిది సత్యం కాబట్టి ఋతం సత్యం ఈ రెండింటిని కూడా తెలుసుకున్నాం తపస్య స్వాధ్యాయ ప్రవచనేచ తపస్సు కూడా తెలుసుకున్నాం తపసా కిల్బిషం అంతే విద్య అశ్రుతే తపసా కిల్బితమా కిల్బిషం అంతే విద్య అమృతమశ్నుతే ఆ రెండు కనెక్షన్ తపస్సు వల్ల కల్మషాలన్నీ పోతాయి కర్మకాండ ఆ తర్వాత విద్యయ బ్రహ్మ విద్యయ అమృతం అశ్నుతే ప్రాప్నతే తర్వాత దమశ స్వాధ్యాయ చ కాబట్టి ఇతరే నిగ్రహం ఏదైతే ఉందో అది జరుగుతూ ఉండినా కూడాను స్వాధ్యాయ ప్రవచనాలు చేసుకుంటూ ఉండాలి